కీర్తన నాలుగు వందల పదమూడు నీ చేతలు నీకే చేరి మేడె గుడిదిన్న నల్లదే కంటిమి నిన్ను హనుమంతరాయ జంగజాచినట్టి నీ సంగడి పాదములు చెంగలించి ఎత్తిన నీ శ్రీహస్తము ముంగలి విడికిలించి మొలజేర్చిన చేయి అంగమాయే నీ సొబగు హనుమంతరాయ పెరిగిన వాలము పెద్దయిన పిరుదును అరిగిం జలధి దాటే యాయితమును సిరుల బంగారు కాశ చలగిన సింగారము అరుదాయం నీవునికి హనుమంతరాయ స్వామి కార్యపు చింత జానకిశేమపువార్త భీమసానమగుణి ఏతించిన చేత రామనామ జపముతో రతి శ్రీ వెంకటపతికి ఆ మెటిబంటివైతివి హనుమంతరాయ